కీర్తన మూడు వందల ఎనభై ఎనిమిది ఎంత బలిమిసేసినానేమి పనికి వచ్చీని మంతుకెక్క భాగవత మహిమనే కాక భవపాశబంధములు పక్కునను దెగునా వివరించి హరిగొల్పి విన్నవించక ధ్రువమైన యానాది దురితములు వాసునా చవిగాను తిరుమంత్రము జపించక ఎంత బలిమిసేసినానేమి పనికి వచ్చీని మంతుకెక్క భాగవత మహిమనే కాక అక్కజపు కామక్క క్రోధములంతలోనే మానునా మృక్కుచు గోవిందునకు మొరవెట్టక వెక్కసపు కర్మములు విడిచి తానే పోవునా మక్కువతో శ్రీ వైష్ణవ మతము గైకొనక ఎంత బలిమి చేసినానేమి పనికి వచ్చీని మంతుకెక్క భాగవత మహిమనే కాక కదిమిన అజ్ఞాన అంధకారమడుగునా ఎదలోన శ్రీవెంకటేశుగానక సదరాన బొదిగిన చెంచలముడుగునా ముదల అలమేల్మంగ ముదలనే కాక ఎంత బలిమి చేసినానేమి పనికి వచ్చీని మంతుకెక్క భాగవత మహిమనే కాక